కాలము యొక్క విలువను అతి సులభమైన పదాలతో వివరిస్తూ శ్వాసలు క్షణాలు దినాలు సంవత్సరాలు ఎలా గడిచిపోతాయో ఈ కీర్తనలో చూద్దాం కాలాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోగలిగిన వారే ఏమైనా సాధించగలరు సద్వినియోగం అంటే భగవంతుని సేవలో గడపటం ఇది తుద మొదలని ఎరుగరెవ్వరును ఎదుటని మహిమయంతని తలతూ తరణి చంద్రుల రథంబుల వెంటను గరిమల తిరిగి కాలము ఉరవడి ప్రాణుల నూర్పుల వెంబడి నరుదుల మెరసి వాయుష్యములు ఇది తుద మొదలని ఎరుగరెవ్వరును ఎదుట నీ మహిమయంతని తలతూ నెలకొని ఎండల నీడల దండనే తలుపుచు బొదలే దినములు వెలయగ చీకటి దినములు మలసి సారె కుమాసములు ఇది తుద మొదలని ఎరుగరెవ్వరును ఎదుట నీ మహిమ ఎంతని తలతూ వానల సీతున వాయుమార్గమున ఈనుచునున్నవి ఏండ్లు తానకమైనది తలపక నీ ఎందు శ్రీనిధి చూడవే శ్రీ వెంకటేశ ఇది తుద మొదలని ఎరుగరెవ్వరును ఎదుట నీ మహిమ ఎంతని తలతూ